यत अहम् त्वन्माहात्म्यपरिज्ञानपराधी अतः सखेति प्रसभं यदुक्तम् हे कृष्ण हे यादव हे सखेति अजानतामहिमानन्तवेदम् मया प्रमादात् प्रणयेन वापि सखा సమానవయా ఇది మత్వా జ్ఞావా విపరీతబుద్ధ్యా ప్రసభం అభిభూయ ప్రసహ్యం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖే ఇది చ అజానత అజ్ఞానినా మూఢేన కిం అజానత ఇది ఆహ మహిమానం మాహాత్మ్యం తవ ఇదం ఈశ్వరస్య విశ్వరూపం तव इदम् महिमानम् अजानता इति वैयाधिकरण्येन सम्बन्धः तव इमम् इति पाठो यदि अस्ति तदा सामानाधिकरण्यम् एव मया प्रमादात् विक्षिप्तचित्ततया प्रणयेन वापि प्रणयो नाम स्नेहनिमित्तो विश्रम्भः तेनापि कारणेन यदुक्तवानस्मि